ఏమని పొగడవచ్చు ఇటువంటిది నీ మాయ కామించి బ్రహ్మాదులను గప్పి నీ మాయ పచ్చన రూపులు పెక్కు పడెచ్చుల వేసినట్లు నిచ్చల నినుచున్నది నీ మాయ కచ్చి వారి వారి రతి తమ తమకే తెలియ పచ్చిగా భోగింపించి దంపతుల నీ మాయ మరి తొలునాటి భోగాలు మరునాటికి వింతగా నెరవుగా తమకించి మాయ విరుచరాని దుఃఖము వెస నిద్రబోయితేనే మరపించి నవ్వించి మహిలో మాయ పట్టరాని జవ్వనము పరసిపోతే ముదిమి నెట్టుకొల్పి ఉబ్బడచి నీమాయ గట్టిగా శ్రీవెంకటేశ వెంకటేశ ధనుడవై ననీదాసుల పటకుండా జేయుము మాయ